ये त्वेतदभ्यसूयन्तो नानुतिष्ठन्ति मे मतम् सर्वज्ञानविमूढांस्तान् विद्धि नष्टानचेतसः ये तु तद्विपरीता एतत् मम मतम् अभ्यसूयन्तो न अनुतिष्ठन्ति न अनुवर्तन्ते మే మతం సర్వు జ్ఞానేషు వివిధం మూఢా తే సర్వజ్ఞాన విమూఢాంతాన్ విద్ధి నష్టాన్ నాశంగతాన్ అచేతస అవివేకినః